శ్రీకృపా చూడు మహాత్రిపుర సుందరీ మగేశీనది అడిగలయింత పోయి తోడిని పదసేవాడిగలయింత పోయి తోడిని పదసేవా క్రీడనిందులకు నీవే సాక్షి వగుదూయరాగి పొగదూరి పరమ పావని విని చరణ జలజ పరాగా పరమ పావని విని చరణ జలజ పరాగా స్పర్శమా గృహ సీమ వెరసి పావనమై నిరతిశయులగు పుణ్య పురుషులకు యోగ్యమై నిరతిశయులగు పుణ్య పురుషులకు యోగ్యమై పరగనిది ఎంతటి భాగ్యమోదలగాయరాజు మునాచిదినో హితపమునాచిదిమో ఏనో మునాచిదిమో హితపమునాచిదిమో ఏమి ఉపాసకుల ఏమి సల్పిదిమో పోనిఖిల పావని మా నిలయమునురే பாவனே மாநிலயமுனுரேரி மபூஜலந்திதிவி மம்முடன் பிரிவீடதி கொகது அம்போஜவதனோ கனகாம்போஜவன சதனாம் போஜவதனா கனகாம் போஜவன சதனா दं भगानवसमना दर्पभयहरणृम्भव समोहसं शम्भवी जावरणा जृम्भव समोहसं शम्भवी जावरणा शाम्भवी सकलवी संभरावरणायुळदिपुरु ఉండవోవని కరుణ తొడమా దేశ తుంగిడవోవని కరుణ తొడమా దేశ తుంగి చూడరావమ్మ ఏడు గడవయు గుడకృష్ణ సుగవికి తోడు నీడయు నీ కృష్ణ సుకవికి తోడు నీడయు నీవ నాడు నేడును ముందు కూడ సత్యముగా ఎడాది పొగరు కైకపముఖారి మదన జయ జయ శౌరి మధుకైకపముఖారి భూతలోక సంచారి భూమిగరదారి ద్వారకాపురవాస సిరి హృదయోల్లాస ద్వారకాపురవాస సిరి హృదయోల్లాస మురారి సంత్రస గురి విలాస మధుకైటభముఖారి మదన జయ జయ శౌడే మధుకైట హోంకారి కుండకోరకరవన హిందు సుందర వదన కుండకోరకరవన హిందు సుందర వదన సుందరీ జన వదన కంద సంహనన వందారు జన హృదయానంద దీధ వందారుజన హృదయానందీత పదాన వింద గోవిందముచు కుంద ప్రసాదగామతుకైట ప్రముఖరీ తులసీవనమాలిక కలితోర శృంగార తులసీవనమాలిక కలితోర శృంగార లలిత జాంబూనదాం చల మనోజ్ఞదుకూల జలజ సుందర నయన జలజ గంగావరణ జలజ సుందర నయన జలజ గంగావరణ నిలవరణ శ్రీగూడ కృష్ణ కవి సదన మధుకైట ప్రముఖారీ కుసింటు ఎదుల నోడి చెయ్యు ఎందాక సేవింటు ఎదుల నోడి చెయ్యు అందరాని బలంబ వైది జగదంబ ఎందాక సేవింటు ఎందరినో నా వంటి మందమాతులను బ్రోసి ఎందరిను నా వంటి మందమతులను బ్రోచి ఇంటి కథ భారమై ఇంటినో ఏమో ఎందకు సేవించు ఎరులను ఏనాటికైనా నింత కరుణినాటికైనా నింత కరుణించు జ్ఞానధారణల సదా కంగుగల్చితిని ఏనపచారి నిజమనుకును నిజమనుకుణమమ్మ ఏనపచారి ఔటయే నిజమనుకొనుమమ్మ నిర్దయధరవినిపై నిరూపుట వయస మెందకు సేవింతు ఎటులను రిచియుండు అందరాని ఫలంబ వైది జగదాంబ నను నింద జరా యనుభయానకమిదే నమింగ పనికి మా లీన పనికి మాలిన జీవినైదే ఏ కనికరింపవే నీగాసియగు భవానీ కనికరింపవే నీగాసియగు భవానీ ఎనపాయదవను మహదంకము కలదని నిందాకసే ఎంతో ఎటుల నాకెగది సర్వం లోకంబులకు సర్వ నాకెగది సర్వ లోకంబులకు సర్వ లోకేశులకు నీవ దాకరికే తేగువని పదనాళికములను గొల్జడి తేగువని పదనాళికములను గొల్జడి నాకేమి శరణ్యులుగా కున్నను నీవిక ఎందాక సేవించు అవతారు నా మనవి భవభయ దురునన్ను నా మనవి భవభయ దురునన్ను పాలింపచూడుమో భవపాశహం త్రీ నవప్రవాళాధరి శివకామ మనోహరి నవప్రవాళాధరి శివకామ మనోహరి అవని అవనిగూఢ కృష్ణయ గవిముద సుగుణోదరి సేవింతు ఎటులేనో రిచి ನನುಗನ್ನ ಕಲಿರೋ ನನುಗನ್ನ ಕಲಿರೋ ನಾ ಬಾಲಿ ಮಾಗ್ಯಮ ನನುಗನ್ನ ಕಲಿರೋ ನಾ ಬಾಲಿ ಮಾಗ್ಯಮ ಕನಸಾರ ಹಾರತಿ ಗೈ ಕೊನಗರಮ್ಮ ನನುಗನ್ನ ಕಲಿರೋ నానోముల ఫలంబ నా వెన్ని దానమా నానోముల ఫలంబ నా వెన్ని దానమా నాదుకుల దైవమా నా మూలధనమా ననుగన్న తల్లిరు శ్రీనగర సామ్రాజ్య సింహాసన குமரியகுரம் ஆனத சூழ்வகற்றுமாரோ గుడగలము మాబైని కడగంటి చూబైన నను ననుగన్నా తల్లిరో ಚಕ್ರವಾಗ ಪ್ರಿಯ ಸಮುದಿದ ಭೂವಲಯ ಚಕ್ರವಾಗ ಪ್ರಿಯ ಸಮುದಿದ ಭೂವಲಯ ಚಕ್ರೇಶ್ರೀಗೂಢಘೋಷ್ಣಯ ಹೃದಯ ನಿವಾಸಿ ನನುಗನ್ನ ತಲ್ಲಿರು ನಪಾಲಿ ಭಾಗ್ಯಮ రావా వెనుగాడి దేవి రావా వెనుగాడి దేవి కరుణ నా మాని దేవి కరుణ నా మాని దేవి ఇదేనా జనానా జరాదిక్లేశ జంబాలమునాది జనని జరిగినల్లాగు జనని జరిగినల్లాగు మణివిల్వ మార్వలుగాని ఇదేనా சகல மங்களகாரிணி சகல மங்களகாரிணி சந்ததானம் தாதாயினி லகுலே சீகூட கிருஷ்ணா லகுலே சீகூட கிருஷ்ணா சுகவீ ವಂಶಪುರಾಣಿ ಇರೇನಾ ನೀಯೇಲುವಾಡಿ ಈಶ್ವರಿ ಕಲ್ಗರೇ ಓ ಲೋಕ ಪಾವನಿ హారిణి శ్రీరాజరాజేశ్వరి కల్పవృక్షవనవాటి సంవృత నల్పకనకరత్నమంటవే सङ्कल्पमात्रादिसृष्ट्यादिगक्रिया कल्पना समानकौशले परापरसि राजराजेश्वरी శ్రీకరీశ్రీ చండభానుశతకోటి సమధిక ఖండకాంతి పుంజమంజులే పండిత హృదయ సరోజమ ఖండమార్తాండ బింబనిష్కళే పరాపరి శ్రీ రాజరాజేశ్వరీ శ్రీకరీ శ్రీ प्रकाशमाध्यस्तचित्ररूपिणे विकाररहितपदेन स विपुले प्रकाशानन्दनादरेशिका प्रवरमयी गूढकृष्णविनुजे श्रीराजरा जेश्वरी श्रीकरी श्री सोमवारणाय மங்களம் தேவி சங்கீத சாகித்ய சலாபஜதுவே ಶೃಂಗಾರ ನಾಯಿಕೆ ಮಂಗಳಂ ದೇವಿ ಸಂಗವಿರಹಿದೆ ಸರ್ವ ಮಂಗಳೇ ಸಾಮಯಿಕ ಸಂಗವಿರಹಿದೆ ಸರ್ವ ಮಂಗಳೇ ಸಾಮಯಿಕ मण्डलान्तरगते अङ्गभवजीवनदे मण्डलान्तरगते अङ्गभवजीवनदे शृङ्गारनायिके अङ्गणं देवी धरः सचन्द्रिका परिचयादिगवकासे धरः सचन्द्रिका ಪರಿಚಯಾದಿಗವಕಾಸೆ ಕರುಣಾಸುಧಾಪೂರ ಕಲಿತನಯನ ಸರೋಜೆ ಶೃಂಗಾರನಾಯಿಕೆ ಮಂಗಳಂ ದೇವಿ ಹರ ಹರಿ ಪಯೋದ ಹರನದ ಮಾಧ್ಯಮೆ ಹರ ಹರಿ ಪಯೋದ ಭರಣದ ಮಾಧ್ಯಮೆ ಭೂರಿನವ ಮಣಿಮಯ ವಿಭೂಷಣಾಲಂಕಾರೆ ಶೃಂಗಾರನಾಯಿಗೆ ಮಂಗಳಂ ದೇವಿ ಶ್ರೀನಗರ ಸಾಮ್ರಾಜ್ಯ सिंहासनेश्वरी श्रीनगर साम्राज्य सिंहासनेश्वरी ಶ್ರೀನಾಥ ಸೋದರಿ ಶಿವಕಾಮೇಶ್ವರ ಗೈದೆ ಶೃಂಗಾರನಾಯಿಗೆ ಮಂಗಳಂ ದೇವಿ ಯಾಗ ಭೋಗ ವಿಧಾಯಿ ನಿಗುಹ್ಯಗಾತಿದೆ ಯಾಗ ಭೋಗ ವಿಧಾಯಿ ನಿಗುಹ್ಯಗಾತಿದೆ ಶ್ರೀಗೂಢ ಕೃಷ್ಣ ಕವಿ చిత్త సరోవరహంసే శృంగారనాయికి మంగళం దేన్న తల్లిరో నాదు కుల దైవమా కనుల కరవార దర్శనమైన నీయవే చక్కని ఓదు నీరు సౌందర్య లావణ్యముల చని ఓదు నీరు సౌందర్య లావణ్యముల వినుట చేగనుల చూచిన నింకనే మగును ననుగన్న తల్లిరో నాదుకుల దైవమా కనుల గరవారా దర్శనమైన నీయవే నేను గానలేని ఎరా నిముషమే యుగమాయే నేను గానలేని ఎరా నిముషమే యుగమాయే మనకి తెరవిక ముందు మదిదో చదాయే ఇనుక ఏటికి నీ జనించెను కదే ఇనుక ఏటికి నీ జనించెను కదే కనికరము నీకంటే గలవేల్పులున్నారే నను గన్న తల్లిరో నాదు కుల దైవమా కనుల గరవారా దర్శనమైన నియవే కాలమంతయు పరీక్షలతోనే సరిపోయే నీలీలయన్యాయ నిందైన కలదే పాలింతు అను ధైర్యమిలేకపోయే మరి పాలింతు ధైర్యామి లేకపోయే మరి గాలి లేదాయే ప్రతికూలమే స్థిరమాయే ననుగన్న తల్లిరో నాదు కుల దైవమా కనుల కరవార దర్శనమైనా నియవే ధరగూడ కృష్ణ కవి వరదాయిని వినీగి పరుసమేటికి గల్గి కరుణరస సింహో పురదరుణ శుక్ల సుందర పదాద్వైనా పురదరుణ శుక్ల సుందర పదాద్వైనా హృదయ కమలమున చేర్చి ಅಡು ಸಮೇತ ಬೂಚಿ ನನು ಗನ್ನದಲ್ಲಿರೋ ನಾದು ಕುಲ ದೈವಮ ಕನುಲ ಕರವಾರ ದರ್ಶನಮೈನ ನೀಯವೇ ಸತ್ಯನಾರಾಯಣ ಪ್ರಭು నిత్యమంగళమిదిగో నీకు సత్యనారాయణ ప్రభు నిను భజించి నిను యజించి నిను హృదయములోనుంచి నిను భజించి నిను యజించి నిను హృదయములోనుంచి గనులు మహాత్ములు సుజనులు కృతార్థు నైరిదేవా సత్యనారాయణ ప్రభు అలయాని ఆ ఆపదాలి అలమిన సమయాన నిన్ను అలవిగాని ఆ ఆపదాళి అలమిన సమయాన నిన్ను తలచినంత మాత్రనే అవి తొలగును సౌఖ్యాంబులడరు సత్యనారాయణ ప్రభు నిత్యమంగళమిదిగో నీగు సత్యనారాయణ ప్రభు ముందు నీ పదములకు మ్రోగి మ్రోకి ఎందుదనినగా నిజయమే ముందు నీ పదములకు మ్రోకి ఎందుదనినగా నిజయమే కొందురు రఘురాతరుడవి విందిరేశ పాపనాశ సత్యనారాయణ ప్రభు సత్యరూపి వగుదవలన సత్యనారాయణాఖ్య సత్యరూపి వగుడవలన సత్యనారాయణాఖ్య నిత్యంబుగా కలిగే నీకు భుజగూడకృష్ణ పోష సత్యనారాయణ ప్రభు జీవునంతలోన కత్తరమదేలనోయి తాళుము కృష్ణ కొంతసేపు తాడు ముఖేష్ తాడు ముఖేష్ పతిని తురపోవేళ మది మందునేమో పతిని తురపోవేళ మది సంధియమందునేమో వీలు చూసి తలుపు తీదు తాడుము కృష్ణ కొంతసేపు తాడుము ముఖేష్ట తాడుము ముఖేష్ట మాత జయ జయాంత మాత చిన్న కృష్ణ తుంగభద్ర నిన్న గోదావరి చిరుగల ఎన్నని సన్నని తీని పాటల కునమ్మా తెలుగువాణి పలుకునమ్మా ఏ నెలలుకునమ్మా తెలుగువాణి పలుకునమ్మా పోయింది ఉత్సాహం ఉపచారం ప్రజ్ఞ సత్సంగం సత్యం సమభావం ఉత్సాహం ఉపచారం ప్రజ్ఞ సత్సంగం సత్యం సమభావం తోరు ముద్దులకు నీ పాపలకి పెరుగాంచనమ్మా నీకిల లేదు కాదు తీరుగాల్చినన్నా నీకిల లేదు కాదు బొమ్మెర పోతన భాగవతంలో కామానికి తన పరిహారకములో మరల మెరిగినావే మన వీటిలో మాటలు కావమ్మా మాటలేలు బాటలేలుగొమ్మ అదెంత ఎల్లోరా అమరావతి హంపి వివిధ శిల్ప విచిత్ర విరాహిరాలు తెలుగు తల్లికి నీరాజనాలు బమ్మెర పాటలి కూతురపు కోట బొమ్మపై కాటిలేని విద్యానగరముపై నీటుగా నీటు రాజ్యమాడనే తెలుగు తల్లి ఎండ అనుగు తల్లి నాకు బుర్ర బంది తల్లి బండ్లు కానీ మాటలు అత్త వెళ్ళి అవుతాను నాకు ఏ బాబాయే भव माधव मानोहरि श्री मा भव माधव मानोहरि श्रीमहाल हरि करुणा कतल हरि महाविष्णुवक्षस्थलवासिनि महादेव गुरुगुहविश्वासिनि महापाप प्रथमनि मनोहरि माहारजलनि मङ्गलप्रदायिनि महाल करुणा करि क्षीरसागरसुते वेदनुते विदेश ध्ये महीते सुरनुते हरतीरतिशी पूरिते भातियोग मानसा वीरादिते निर्यासनाद्यमरवन्दिते नारदादिदिमुनि वृन्दवन्दिते नीरजासनाद्यमरवन्दिते नारदादिदिमुनि वृन्दवन्दिते नीरजासनस्ते सुमनस्ते तारसहस्ते सर नमस्ते महालही करु ಪರಮ ಪರ ನೀಲಯ ಗರುಣಾವರುಣಾಲಯ ಪರಮ ಪರ ಪರಮಾತ್ಮ ನಿಜ ಮಂಗಳ ಸತ್ಯ ಸ್ವರೂಪದ సకలలోకాన స్వరూపక సకలలోకాన పరిపాలక వేద వినారాయణ పరమ భక్తి కాష్టవిక్రయగీ ప్రజము కల్పినంత మాత్రవానికి నిరుపమాన సౌఖ్య సంపదలగని కరాన వీరాన దూరాన రుతగినా సత్యన్నారా శ్రీనివాసుల చేసి బాబని సుడిలో హరికి తుడి వారికి సంతోషము తాము పరచిన కర్మ ఫల విహాయిడే సత్యనారాయణు స్వామి రమాని నిత్య మంగళ ప్రాసాదము గోరిని సదారము గుణగణారావతి గోరికాదరము తెలునిగానగ ఘోరమను వేదనమే నడగా వారింటికి ఉపకృతి మూలగమ్మ ನಾಡಿ ಮುತ್ತೈದುವ ಒಗದೇನಾದಲ್ಲಿ ఈనాడు మా ఇంటి దించినావే ఏనాటి ముతైదువ ఒకదేనాదలే ఈనాడు మా ఇంటి ఇంటికి ఏ నిన్ని జన్మముల నుండి నీ పద సేవ ఏ నిన్ను జన్మముల నుండి నీ పదసేవ నెరపుచుండినో దానిని అది నా కొసగిదివి ఏనాటి ముద్దైదువో కదే నా తల్లి ఈనాడు మా ఇంటి తెరించినవే వేంగేసి స్వర్ణ పీఠి పైన సమా కించును బజారముల గ్రహించి జయించి క్రించుదనమున నారాచించిన మహాబజార క్రించుదన మున నారాచించిన మహాబజార సంచయము మదిలో సగేలు మునన్ను ఏనాటి ముద్దైదువవు కదే నా తల్లి నీనాడు మాయుంతి కెదించినావే శ్రీ మహానవమి నాడి మహిళ కృతి దాల్చి ప్రేమించి తీర్చిదివి మామగేష్టముల కౌమదాయిని నీవు కదనవు మా ఓట్ల కౌమదాయిని నీవు కదనవు మా ఓట్ల కామితార్థములు సగి కాపాడు మనల ఏనాటి ముద్దైదువవు కదేనా తల్లి ఈనాడు మా ఇంటి ఎదించినావే ఎన్ని జన్మములు నాకివియనుంటివో అన్ని జన్మములని బదభక్తి నొసగి మన్నింపు మో జగన్ मातादयो वेदमन्यम्पु మో జగన్మాతాదయో పేత అన్యమును నే కోరనమ్మ నాగవేల ఏనాటి ముద్దైదువవు కదేనా తల్లి ఈనాడు మా ఇంటికి దించినావే ఏతాదృశాంగన కృతి దాల్చి పూజ ప్రీతిగై ఉంటేడాదికేగదే ఓ తల్లి ఎటులో ఉండు నీ ఎందాక ఓ తల్లి ఎటులో ఉండు నీ ఎందాక నా తలపునందైన భ్రాంతి నిందనకున్నా ఏనాటి ముద్దైదువ ఒకదే నా తల్లే తరవాలని గంగాడు జనదానందే మహేశి గంగాడు జనదానందే మహేశి మగిరే రాజరాజసం పూజిత చరణే రాజరాజసం పూజిత చరణే ప్రాజిత ಮಲಗಣೇ ಬಾಯುವರಣಿ ದ್ರಾವಿಡ ಗುಣಗಣೇ ಬಾಯುವರಣಿ ಗಮಗಿ ಚರಣಿ ನಾರಾಯಣಿದೆ ನಾರಾಯಣಿದೆ ನವರಾಣಿದೆ ನಾರಾಯಣಿದೆ భువనేశ్వరి మాంపారి భువరణి భువనేశ్వరి మాంపారి భువర ఏకమగిరి సర్వమంగళదే శాంతి రసాత్మికే సర్వమంగళదే శాంతి రసాత్మికే ಸರಗೂದಗಿದೆ ಸರ ಸರ ಜಯಗಿರಿ ಲಕ್ಷ್ಮೀನಾರಾಯಣ ಪ್ರಭು ವಿಶ್ವಮಂಗಳ ಮೀರಿಗು ನೀರು ಲಕ್ಷ್ಮೀನಾರಾಯಣ ಪ್ರಭು ಮುಂದು ನೀ ಪದಮೂಲ ಕುಮ್ರೋತಿ അളവിലാനിയ പലാളി അളവില സമയാലിന്നു അളവിലാനി ആ പലാളി അളവില സമയാലിന്നു ൊലകുരു സൗസാമ്പുലടരും സത്യനാരായണ రచరు శివగుదయన రచనారాయణ రచరు శివగుదవలన రచనారాయణ నిత్యం శ్రీరామే నియము పడిదవి बाहे गदारी गाबा बाहे गदारी गाबा वहे नारी गमा हे जे देसी नारी गामे यमुखरि हरि गोविंद चंपाल दिगा बरे चंपाल दिगा बरे శివోరభూషణ స్వామిని శివోరభూషణ వాంఛిత బలదే జయశ్రీ జయశ్రీ లలితాంబే జయముఖజి నిరణం రామాది శక్తి పర రామాది శక్తి స్వామి శ్రీ గోరకృష్ణ ராமினி திகூரதூஷ்ண வாஞ்சித பரதே ஜெயஸ்ரீ லலிதாம்பே ஜெயமுகதி ஓபராம்பிகந்தோபவிஜயம் నిరుదరం బదలేని నిరుదమే మహాయుగమై నిరుదరం బదలేని నిరుదమే మహాయుగమై తరువిందులకు వేరే సాక్షివని అనిసింహసంతర్యామిని వని వీరు గరిదని చుగలుగు నటేటి నాడని జగదిని భోజనుల నడనం ಋತುಗಲೋ ಗತರನ್ನೇ ಜನಗಾ ವಿನುತ ಪುಣ್ಯೇ ಪ್ರಗತಿ ಕೃತ ಪ್ರಕಟಾದಿ ಯೋಗಿನಿ ವಾರಾಗ್ರಗಣ್ಯ ಅಖಿಲ ವರವಧಾನ್ಯ ಪ್ರಕಾಶ ರೂಪಿಣಿ ಸಾಂಬರಿ ಕೃಷ್ಣಯ ಭೂಷಿಣಿ ನೀಲ ನಿರನಂ ಯುವಕಾಮ కవలరి భువనేసి దిగో ముత్యాలహారది భువనేసి దిగిరి ముత్యాలహారది కవిలో గవంజమలంగరి గరించి విరాణ కగుణ గది గరుణ ಸರದೇವಯುದಿಂಬ ನರುಡನಾಗೆಡುಗತ್ಯುಗೆ ಓದಲೇ ಗುರುಳದು ಓದಲೇ ನರುಡನಾಗೆಡುಗತ್ಯುಗೆ ಓದಲೇ ಗುರುಳದು కనుతెరచునందిని కనుగొని భువనములో కనుతెరచునందిని భువనములు కనుములు నందని నీరు మహాత్యము మదికదు మహాచర్యము ಕೂದಲ್ಲಿ ಜನನೀರು ಮಹಾತ್ಯವು ನಿಂಬ ನದಿಗೆಯು ಮಹಾತ್ಯವು నివపో బ్రహ్మవు నివపో హరిహరులు నివపో బ్రహ్మవు నివపో హరిహరులు నివై సకలము నివగా నిలయదు నిజము బయలుదేరి పరమేశ్వరి దేవరాలక్ష్మి భయము బాపి సౌభాగ్యము దయచేయగరే జనని జయరాయిని పరమేశ్వరి జయ జయవరాలక్ష్మి నిదురగిందు చారుమతిని బగు కృపతో నిరుడగిందు చారుమతిని బగు కృపతో కలత జ్ఞానప్రసూనా విజ్ఞానప్రసూనాంబ శ్రీజనకల్పదనాంబ శ్రీ జ్ఞాన ప్రసూనాంబ దేవి కామాదిరే దేవుని కెరగించి దివిగా దివిగా బ్రోవగరావే నామురని వాలింపగ శ్రీ జ్ఞాన ప్రసూనాంబ శ్రీతజనగల్భగనాంబ శ్రీ జ్ఞాన ప్రసూనాంబ బంభర నిభనీల చిగుర భారము చేసి బంభర ముగనీల చిగుర భారము చేసి జృంభణముగ బృందించిన जाम्भवीयम्भोजम्बकयम्भोजाक्षिणि सोदरि श्रीज्ञानप्रसूनाम्ब हितजनकल्पगनाम्ब ज्ञानप्रसूनाम्ब देवि कामादिरेकावः वयम् अम्ब देवि कामादिरे काव దేవుని కరగించి దివిగా జీవిక బ్రోవగరావే నామురని వాలింపగ శ్రీ జ్ఞాన ప్రసూనాంబ శ్రీతజన కల్పగనాంబ శ్రీ జ్ఞాన ప్రసూనాంబ పూర్వోత్తాంగకములకిదే పూవోణి ప్రేమాస్పరవరదాయిని నీమము ప్రేమము కామము కామేశ్వరి నీ ధామము శ్రీ జ్ఞాన ప్రసూనాంబ జన గల్పగనాంబ శ్రీ జ్ఞాన ప్రసూనాంబ శ్రీమాత్ పుష్పగిరీశ్వరి శ్రీచక్రరాజేశ్వరి ప్రేమా हिमासौ पुष्पगिरीश्वरि श्रीचक्रराजेश्वरी सीमा सौभागेश्वरी निर्वाणं सर्वाणि सर्वमङ्गला देवी श्रीज्ञानप्रसू ಗಗನಗರ್ಭಗಣಾಂಬ ಶ್ರೀ ಜ್ಞಾನ ಪ್ರಸೂನಾಂಬ